ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు ప్రభు ఆమె హృదయము తెరచును గనుక పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యముంచెను ఆమెయు ఆమె ఇంటివారును బాప్తీసం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చిండుడి అని వేడుకొని మమ్మను బలవంతము చేశాను మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా ఉప్పుతోనూ అను దయ్యము పట్టినదై సోద చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను ఆమె పౌలును మమ్మను వెంబడించి ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించి వారై ఉన్నారు అని కేకలు వేసి చెప్పాను ఆమె ఇలాగు అనేక దినములు చేయుచుండును గనక పౌలు వ్యాఖ్యలు పడి దానివైపు తిరిగి నీవు ఈమెను వదలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నాను అని ఆ దయ్యముతో చెప్పాను వెంటనే అది ఆమెను వదిలిపోయాను ఆమె యజమానులు తమ లాభసాధనము పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావిడుల్లోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకుని పోయేది అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకుని వచ్చి ఈ మనుష్యులు యూదులయ్యుండి రోమీలమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్నారు అని చెప్పిరి అప్పుడు జనసమూహము వారి మీదికి దుమ్మిగా వచ్చెను న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకుని కాజ్ఞాపించిరి అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను అయితే మధ్యరాత్రి వేళ పౌలుడు శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి ఖైదీలు విలుచుండిరి అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగాను చెరసాల పునాదులు అదిరెను వెంటనే తలుపులన్నీ తెరుచుకునేను అందరి బంధుకములు ఊడెను అంతలో చెరసాల నాయకుడు మేలుకుని చెరసాల తలుపులన్నీ తెరచిండుట చూచి ఖైదీలు పారిపోయారనుకుని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయాను అప్పుడు పౌలు నీవు ఏ హాని చేసుకొనవద్దు మేమందరము ఇక్కడనే ఉన్నాము అని బిగ్గరగా చెప్పాను అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణకుచూ పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అనెను అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుతురు అని చెప్పి అతనికి